సో కానీ వేదంలోకి వెళ్తే ఈ విష్ణు శివ ఉండవుగా ఇంద్రుడు ఆ ఇంద్రుడు ఇంద్రుడే అక్కడ ఉంటాడు పరమేశ్వరుడు అంటే ఇంద్రుడే కాబట్టి ఆయన ఆ రకమైన అర్థవాదం ఉన్నాయి కాబట్టి వజ్రము చేతబట్టి పొగలు కొట్టిన వాడు అంటే విగ్రహం ఉన్నట్ట లేదట విగ్రహం ఉండాలి తర్వాత ఇతిహాసం చూసుకోండి మీరు ఇతిహాసములు అంటే రామాయణ భారతాలు చూసుకోండి వాటిని చదివితే దేవతలకు విగ్రహం ఉందా అనిపిస్తుందా లేదనిపిస్తుందా ఉందని అనిపిస్తుంది పురాణం చూస్తే ఎలా ఉంది చెప్పనక్కర్లేదు లోకంలో దేవతలను ఆరాధిస్తున్నారు అనేక దేవతలను ఆరాధిస్తున్నారు జనం వాళ్ళు విగ్రహం పెట్టుకుని ఆరాధిస్తున్నారా లేకపోతే విగ్రహం లేదనుకుని ఆరాధిస్తున్నారా కాబట్టి ఏ రకంగా చూసుకున్నా దేవతలకు విగ్రహం కలుసు ఈ ఒక్క మీమాంసకులు తప్ప కర్మ మీమాంసకుడు వాడు తప్ప అందరూ దేవతలకి విగ్రహత్వాన్ని అంగీకరించారు వేదాంతులతో సహా వేదాంతులు కూడా అంగీకరించారు వేదాంతులు అన్నీ అంగీకరిస్తారు ఎందుకంటే అల్టిమేట్ గా మాయా అనే పెట్టిలో పరస్తారు తీసుకెళ్ళి ఇప్పుడు సినిమాలో దేవతకి విగ్రహం ఉందా లేదా అంటే చూడండి సినిమాలో దేవతకి మీరు ఎలా కావాలంటే అలా విగ్రహం పెట్టుకోవచ్చు తీసేయచ్చు ఇప్పుడు స్టార్ వార్స్ లో ఆవిడ దేవత ఒకడు ఉంటాడు వాడు అలాగా ఆకాశం నుంచి ప్రకాశంలాగా వచ్చి ఒక కాంతి పింజల్లా వస్తాడు వచ్చే డక్కుమని మనుషుల ఇప్పుడు విగ్రహం ఉంటుంది లేకుండా ఉంటుంది కాబట్టి సినిమాలో ఏదైనా సాధ్యమే అలాగే అద్వైతంలో కూడా ఏదైనా సాధ్యమే నిజంగా ద్వైతులు ఏమంటారంటే చూడండి వీళ్ళు ఎంత ఎంత మోసగాడు వర్ణించారా వాడు ఇంతదాకా దేవుడికి విగ్రహం ఉంది విగ్రహం ఉంది విగ్రహం ఉందని చెప్పేసి కర్మలోపం పుట్టిట్లా అంతేడా పోనీ దేవతకి విగ్రహం ఉందన్నావు కదా మరి ద్వైతాన్ని ఒప్పుకో అయితే ఏం చేస్తాడో తెలుసుకున్నాడు ఇదంతా కట్టకట్టి మాయా అని పెట్టిలో పాడేసి అంతా ఉన్నది ఒక్క పరమాత్మ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు శంకరుల్ని అబ్జెక్ట్ చేశారు ద్వైత పండితులు దేవతలకు విగ్రహం ఉందని నువ్వు ఆర్గ్యూ చేసినంత గొప్పగా ఎవరో ఆర్గ్యూ చేయలేదు దేవతాధికరణం చదువు మీకు తెలుస్తుంది ఎదగదా నేను చెప్పిన యుక్తులు ఆయన ఎన్నో ఇంకా చెప్తారు ఒక్కడే చెప్పారు ఇంత పకడ్బందీగా దేవతకి విగ్రహం ఉందని చెప్పి మీమాంసకుల మతాన్ని ఖండించి విగ్రహాన్ని నిలబెట్టిన మహాపురుషుడు అయ్యారు మళ్ళీ ఇంతట్లోకే అదంతా పక్కకు పెట్టేసి అద్వైతం ఎలా కుదురుతుంది అద్వైతం దేవతకి విగ్రహం ఉంటే జీవుడికో విగ్రహం దేవతకి ఇంకో విగ్రహం ఉంటే అద్వైతం ఎక్కడి చూస్తున్నాను వస్తుందండి అని వాళ్ళు వాపోయినారు ఇదంతా ప్రసంగాన ప్రసంగం కాబట్టి విగ్రహత్వాన్ని మేము అంగీకరిస్తున్నాము విగ్రహవత్వా యమగమా మాకు అర్థమైపోతుంది దేవతలకు విగ్రహము కాదవుతుంది విగ్రహం ఉంది చెవులు ముక్కు ఉంది కళ్ళు మనస్సు ఉంది కాళ్ళు చేతులు ఉన్నప్పుడు ఏం సమస్య ఉంది చక్కగా వేదాంతాన్ని అధ్యయనం చేయొచ్చు సంసారంలో ఉన్నారు అలాగే దేవతలు కూడా లేదా ఆత్మస్వరూపాలను తెలుసుకోవాలనే కోరిక వాళ్ళకు ఉంటుంది వైరాగ్యాలు ఉంటాయి చక్కగా చదువుకుంటారు తెలుసుకుంటారు తెలుసు ఇష్యూ నేషాం కశ్చిత్ ప్రతిషేధ నిషేధాలు కొన్ని ఉంటాయి నిషేధాలు కొన్ని ఇప్పుడు వేదాంతానికే ఇప్పుడు ఆత్మజ్ఞానానికే మనుష్యులకి అధికారం ఉందని చెప్పినా కొన్ని నిషేధాలు కూడా ఉంటాయి ఇప్పుడు వాడు పెళ్లి చేసుకుని స్నాతక మండపంలో పెళ్లి చేసుకోవడానికి స్నాతక మండపంలో ఉంటాడు అంటే స్నాతకం చేసుకుంటూ ఉంటాడు ఇంకో ఇంకో ఉన్నాడో లేకపోతే అదే రోజు రాత్రిలో లేకపోతే ఉన్నాడో వివాహం వాడికి వేదాంతం చెప్పవద్దు నిషేధం వాడు వివాహం చేసుకుని హనీమూన్కి వెళ్తూ ఉంటాడు వాడికేమో ఆత్మ బ్రహ్మ ఇలాంటిది తర్వాత ఎవరో పోయారని ప్రియుడో ప్రియురాలో పోయారని ఏడుస్తూ ఉంటాడు అప్పుడు కూడా నువ్వు చెప్పినా వాడికి అర్థం కాదు చెప్పవద్దు అంటూ ఏమో కొన్ని నిషేధాలను పెట్టారు వాడు చాలా దుష్టుడుగా పశువులను సంహరిస్తూ పశుమాంసాన్ని భక్షిస్తూ ఉంటాడు వాడికి తత్వాన్ని ఉపదేశించవద్దు వాడికి అర్హత లేదు అని ఇలా కొన్ని నిషేధాలు గీత తీసి చూడండి మీరు అశ్రద్ధధానాయ నా శ్రద్ధ లేని వారికి చెప్పవచ్చు ఇప్పుడు ఒకడు ఉంటాడు మీరు చెప్పండి అలా గేట్లో ఏం చెప్పాడో చెప్పండి నేను చూస్తాను నేను ఆలోచించి నాకు నచ్చితే నేను స్వీకరిస్తాను లేకపోతే అన్నాడు అనుకోండి మీ దారి మీరు వెళ్ళండి నా దారి అనాలి తప్ప చెప్పండి అవినీతాయ వినయము లేకుండా చాలా అహంకారంగా ఉన్నాడు అలా నిషేధాలు ఉన్నాయి కదా దేవతలకు ఆత్మజ్ఞానం చెప్పడానికి వీలు లేదు అన్న నిషేధం ఉందా కాబట్టి వేదాంత జ్ఞానాన్ని చెప్పవద్దు ఇవ్వద్దు అని చెప్పిన నిషేధాలు దేవతలు పడలేదు కాబట్టి వాళ్ళకు కూడా అది కాదు ఉపనయన శాస్త్రేణ ఏషాం అధికారో నివర్త్యేత తదర్థోపనయనస్ యదాధ్యయనార్థత్వాత్ తేషాంచ వయం కొంచెం ఆర్థోడాక్సికల్ ఆర్గ్యుమెంట్స్ కొన్ని కొంత ప్రతమస్సుతో ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఉంటాయి ఇప్పుడు వినయం లేని వాడికి చెప్పద్దు అది ఇది లాజికల్ ఆర్గ్యుమెంట్ ఆర్థోడాక్సికల్ ఆర్గ్యుమెంట్స్ కొన్ని ఇది అటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటంటే ఇప్పుడు తత్వమసి అన్నది వేదం వేదం అని చెప్పినట్టే అవుతుంది వేదం చెప్పాలంటే ఉపనయనం ఉండాలి ఉపనయనంలో అయితే వేదం చెప్పకూడదు ఇప్పుడు వాడు వారైనా ఉన్నాడు ఉపనయనంలో ఏం లేదు వాడికి తత్వమసి ఏంటండి వివేకంగా కూడా ఏక తత్వమసి కానీ ముందు ముందు ఏదో అన్నప్రాసం నాడు ఆవకాయ కలిగి పెడతారా పెట్టడం అన్నప్రాసం ఉంటే ఏదో సింపుల్గా ఏదో చేస్తారు ఆవిడ కొత్తగా నూనె ఇచ్చారు కొంచెం డెలివరీ వచ్చాక వస్తుంది అలాగే వాడు ఉపయోగం లేదు ఏం లేదు కుర్రాడు వాడికి తత్వంశం ఏమిటి అది అభిప్రాయం ఎందుకంటే కాదు ఉపనయనం ఉండాలి ఉపనయనంలో ఏం చేస్తారు గాయత్రి జప మంత్రాన్ని దీక్షిస్తారు ఆ గాయత్రి మంత్రాన్ని అది దాని అర్థం తెలుసుకుని దాంట్లో ఏకత్వ భావం బాగా ఉంటుంది ఆ ఏకత్వాన్ని బోధిస్తూ ఉండే మంత్రాన్ని తర్వాత ఒక మహాశక్తికి తనను తాను సమర్పించుకుంటా అనే భక్తి భావం కూడా గాయత్రి మంత్రంలో చాలా బలంగా ఉంటుంది కనుక ఆ గాయత్రి మంత్రాలు ఉపదేశం పొంది కొంతకాలం జపం చేయమంటారు జపం ఎందుకు సైలెంట్గా ఉంటారు అన్న తర్వాత వస్తుంది ఫస్ట్ వర్డ్స్ దెన్ సైలెన్స్ ముందే సైలెన్స్ పెట్టకూడదు ఫస్ట్ వర్డ్స్ దెన్ సైలెన్స్ కాబట్టి ముందు గాయత్రి ఉపదేశం వాడు కొంతకాలం గాయత్రి జపం చేస్తారు ఆ తర్వాత దాంట్లో కొంత వాడికి ఆ పరిపక్వత తయారవుతుంది ఆ తర్వాత వాడు వివేకము వైరాగ్యము గలవాలంటే తత్వం ఇప్పుడు ఇంద్రుడు వరుణుడు మొదలైన వాళ్ళకి ఉపనయనం చేసినట్టుగా దాఖలాలు ఎవరు ఉన్నాయా లేవు కదా ఉపనయనం లేకుండా చెప్పకూడదు కాబట్టి ఇంద్రుడికి వరుణుడికి ఎవరో ఉపనయనం చేయలేదు కాబట్టి వాళ్ళకి చెప్పవచ్చు ఎలా ఉంది ఆర్థడాక్స్ ఆర్గ్యుమెంట్స్ అన్ని లేదు అన్ని ఆర్థడాక్స్ ఆర్గ్యుమెంట్స్ లేదు దేవుడు వద్ద దేవుడు దేవుడి దేవాలయం అది దేవాలయం బయట అది గర్భగుడి బయట దేవాలయం అంటే కొంత విశాలమైన ఎస్టాబ్లిష్మెంట్ ఆ గర్భగుడి బయట ఒక బోర్డు రాస్తుంది ఏమని రాస్తుందంటే హిందూ కాని వాళ్ళకి దేవాలయంలో ప్రవేశము నిషిద్ధము అని రాసింది ఇప్పుడు అది రాసింది ఎవరు దేవుడు రాశారా లేకపోతే దేవుడు చెప్పిన మీద వీళ్ళు రాశారా లేకపోతే వీళ్ళంతగా వీళ్ళు కల్పించుకుని రాశారా ఆబ్వియస్ దేవుడి దగ్గర ఫలానా వాళ్ళకి ప్రవేశం ఉంది ఫలానా వాళ్ళకి ప్రవేశం లేదు అనే మాట శ్రీకృష్ణుడు గీత ఇచ్చారు సందర్భాల్లో ఏమని చెప్పాడంటే సకల మానవులు నన్ను ఆరాధిస్తూ ఉంటారు వివిధ రూపాల్లో ఆరాధిస్తారు అందరికీ నేను ఆరాధించుకోవాలని చెప్పాను కానీ వీళ్ళు దాన్ని దాన్ని జస్టిఫ్ చేసేది అలా చేయకూడదు తప్పదు దేవాలయం దాకా వచ్చి దండం పెట్టుకుని వచ్చాడంటే వాడికి ఒక ముద్ర వేసి పూచి నీకెందుకు వాడు దండం పెట్టుకుని వచ్చాడు కదా ఇంకా వాడికంటే ఇంకా వేరే హిందూ ఏమంటాడు వాడే హిందూ కాబట్టి వాడిని ఎలా చేసేయాలి తప్ప ఇప్పుడు యేసుదాసు శ్రీకృష్ణుడిని దర్శించడానికి వస్తే నో అవడానికి వీలు లేదని ఆపి హక్కు ఎవరిచ్చాడు అతనికంటే గొప్ప భక్తుల వీళ్ళు ఆఫీసిన వాళ్ళు అతనికంటే గొప్ప భక్తుల కాదు ఏదైనా అతనుకున్నంత భక్తులు ఎవరికి లేనే లేదు ఆయన ఆపేశాడు ఆపేస్తే ఆయన ఏం చేశాడో తెలిసిన వెళ్ళిపోయాడు మాట్లాడుతూ ప్రొటెస్ట్ చేయలేదు యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయాడు పోలే పాపం వాళ్ళకి ఓ నియమాలు ఉన్నాయి వాళ్ళ నియమాన్ని ఏం భంగం చేయాలని వెళ్ళిపోయాడు ఈ ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు పట్టుకుంటారు వాళ్ళ కాంట్రవర్సీ కావాలి వాళ్ళు ఇది కొట్టుకుంటారు పట్టుకుని మిమ్మల్ని దేవాలయంలోకి రాలేదు కదా మీ మనస్సు గాయపడిందా అని అంటే నా మనస్సు ఏం గాయపడలేదు దేవుడి యొక్క భావన నా హృదయంలో మరి వాళ్ళు చేసింది తప్పంటారా ఒప్పంటారా అంటే ఏమో వాళ్ళ ఉండే ఆలోచనలు ఏమో ఉంటాయి నేనేమి చెప్పలేదు దాని గురించి వాళ్ళు కుదరదన్నారు కాబట్టి నేను వచ్చేసాను దీనిపై ప్రభుత్వానికి మీరు కంప్లైంట్ చేయాలనుకుంటున్నారా దేని గురించి కంప్లైంట్ చేయడం ఈశ్వరుడు ఎప్పుడు నా హృదయంలో ఉండనే ఉన్నాడు కాబట్టి నేను ఎవరి మీద కంప్లైంట్ చేయాలని నేను అనుకోవటం లేదు మీరు ఈ రిపోర్ట్ చూసింది టైం వేస్ట్ ఇప్పుడు నేను చెప్పిన అసలైన భక్తులు ఎవరు చెప్పండి అద్వేష్ట అసలు భూతాను వైద్య కరుణ నిర్మమో నిరహంకార అసలు కాబట్టి ఈ ఆర్థడాక్స్ ఆర్గ్యుమెంట్స్ ఇలాగే ఉంటాయి ఇంద్రుడికి ఉపనయనం అవలేదు కాబట్టి ఇంద్రుడికి ఉపనయనం ఇంటికి కొబ్బరైనా అవ్వలేదు నువ్వు నాకు పెట్టుకోలేదు కాబట్టి లోపలికి రావచ్చు లేదంటే నాకు పోలేదా పెట్టుకుంటే పెట్టిందా లేకపోతే లేదు నీ దగ్గర అనిపించిందా నువ్వు భక్తులు తప్ప నేను అడగట్టుకోవాలి అధికారాన్ని నిర్ణయించే ప్రయత్నం కొంతమంది అలా చేస్తారు తప్పదు ఇక్కడ శంకర్లు అన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూని కవర్ చేసుకుంటూ వస్తున్నారు ఉపనయనం అవ్వలేదు కాబట్టి ఇంద్రాదులకు తత్వమసి మహావాక్యములందు అధికారం లేదు అని పూర్వపక్షం అంటే ఆయన విష్ణుడు శంకర్లు ఉంటున్నారు ఉపనయనం దేనికోసం వేదం చదువుతుంది కోసం వేదం చదువుకోవడం దేనికి ఆ అర్థం తెలియటం ఇంద్రాదులకు ఆ వేద తాత్పర్యముగా ముందే తెలిసి ఉన్నది ఇప్పుడు వాళ్ళు కొత్తగా ఉపనయనం చేసుకుని వేదం వల్లించి ఆ తర్వాత విద్యార్థి భాష తర్వాత లేదు వాళ్ళకి ముందే తెలిసి ఉంది అది సంస్కృతం వచ్చిన వాళ్ళకి కాదని ఏం మీకు ఆ చెప్పక్కర్లేదు వాళ్ళు దేవతలు ఆ వేదంలో ఉండే సారమంతా వాళ్ళ బుద్ధిలో ప్రకాశిస్తూనే ఉంటుంది కాబట్టి ఉపనయనం లేదనే కారణంగా నువ్వు వాళ్ళని అధికారం లేదని నిర్ధారించుట తప్పు ఉపనయనం ఉందో లేదో ఆ ఉపనయనం యొక్క ప్రయోజనమైన జ్ఞానము వాళ్ళకి ఆల్రెడీ ఉపనయనస్య వేదాధ్యయనార్థత్వ ఇట్ ఈజ్ నాట్ ద ఉపనయన విచ్ ఈజ్ శాక్రోసాన్ ఉపనయన is a means it is not an end in ఇట్ సెల్ఫ్ ఉపనయనం అయిపోతే ఏమైనట్టు ఏమీ కాలేదు it is not an end it is a means to know and study Vedas అందుకోసం ఉపనయనం వచ్చింది తేషాంచ స్వయం ప్రతిభాత వేదత్వ దేవతలకు స్వయంగానే ఉపనయనంతో సంబంధం లేకుండానే వేదముల యొక్క సారమంతా వాళ్ళని భాషిస్తూ ఉంటుంది కనుక ఉపనయనం లేని కారణంగా అధికారం లేదు అనే మాట పొసగదు అవి విద్యాగ్రహణార్థం బ్రహ్మచర్యాది దర్శయీ ఇదే కాకుండా ఈ దేవతలు విద్యను విద్య అంటే జ్ఞానము జ్ఞానమును పొందుట కూడా ఒక మహా శిరేమికు వెళ్ళడం గురువులకి అకరపరచారిగా ఉండడం అని మనకి బాధని చేస్తుందండి దీని జలమే అలతి పొందటటే ఏకశాత్తం హవాయి వషార్ణి మతరావని త్యజంపటవని మచ్య యముబాస సత్యేయ బాస ఇదవల చెర్యలు ఇంద్రుడో విరోచరుడు కులతరం ప్రజాపతి దగ్గరికి వచ్చాం ప్రజాపతి అంటే ఎవరు కశ్యప ప్రజాపతి వెళ్ళి అయ్యా ఆత్మజ్ఞానాన్ని పొందినట్లయితే శోకం నుంచి బయటపడచ్చు అని విన్నాము ఆత్మజ్ఞానం వాడికి అనంతమైన ఆనందము తన వెళ్ళే అనుభవంలోకి వచ్చును అని విన్నాము ఆ ఆత్మజ్ఞానాన్ని మాకు పోషించింది అని అడిగారు ఆయన వెళ్ళి ముందు వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకోలేదు ఎందుకంటే వాళ్ళలో ఒకరి మీద ఒకరికి ద్వేషం అసలు కాంపిటీషన్ కూడా ఇంద్రుడి ముందు మనం కొట్టేయాలి వీరి వీరి గొప్పకి నేనే ముందు పోతుండాలి అనే అహంకారం దాంతో వెళ్ళాను చూశాడు ఈ టైంలో ఇంత అహంకారమో అసూయ పెట్టుకున్న వాళ్ళకి ఆత్మజ్ఞానం వచ్చిస్తే వాళ్ళకి ఏమొస్తుంది అలాగే వెనక్కి తోసేస్తే పాపం తెలుసుకునే అవకాశం లేకుండా కనుక ఆయన ఏమన్నాడంటే ముప్పై సంవత్సరాలు బ్రహ్మచర్యం చేయాలి అంటే పట్టుకోవడం ఆవుకి శుద్ధి చేస్తూ ఉండడం ఇంకా అమ్మగారు పురాణం ఆరాధించుకుంటూ తెచ్చిపెడుతూ ఉండడం గురువుగారి భార్య కూడా ఉంటుంది సో ఈ విధంగా చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటే ముప్పై ఏళ్ళు అయింది ముప్పై ఏళ్ళు అయిన తర్వాత వచ్చాడు ఆయన పిలిచాడు పిలిచి చూడు నువ్వు చూస్తున్నావా కంటితో చూస్తున్నావా చూసినప్పుడు ఆ చూపునందు చూపునందు చూచేవాడు ఎవడున్నాడో అదే ఆత్మ అని చెప్పి అంటే చక్షుషక్షు ఆత్మ అని చెప్పినట్టే ఆత్మ బ్రహ్మ బ్రహ్మాన్ని చెప్పబోయా అంటే బ్రహ్మాండం చెప్పలేదు అలా చెప్పాలి చక్షుష చక్షు చూపులను చూచేవాడు ఆత్మ ఏతదమృతం అభయం ఏతద్ బ్రహ్మ అని కూడా తోక ఈ ఆత్మ నశించి దేహం నశిస్తుంది కదా అమృతం దేహంలో భయం ఉంటుంది ఆత్మలో అభయం బ్రహ్మము దేవుడు ఇదే ఆత్మ అండ్ ఏతదమృతం అభయం ఏతద్ బ్రహ్మ అని కూడా చెప్పింది వీళ్ళిద్దరూ తెలిసిపోయింది అనుకుని వచ్చేసాడు వచ్చి విరోచనుడు ఏమనుకున్నాడంటే చూపుతో చూసి అర్థం చూసుకున్నాడు దేహం కాదు ఓహో దేహమే ఆత్మ అని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ పోగేశాను పోగేసి నేను ఉపనిషత్తు నేర్చుకుని వచ్చాను అని చెప్పాడు అంటే వాళ్ళ ముప్పై ఏళ్ళు బ్రహ్మచర్యం చేసే ఉపనిషత్తు నేర్చుకుని వచ్చాడుగా ಅಲ್ಲೇ ಇತ್ತು ಜಪೊಂಡೆ ಅಂತ ದೇಹಮೇ ಆ ಸಂಭವ ಏನಾಗಬೇಕು ಪರಿಚಯಾ ಇರ ಸೇವೆಂತ ಅನು ದೇಹಂ ಕಿಚುಸ ಪರಿಚಯಾ ಕ್ರೀಮೋ ಉದೋಚೆ ಬೋಗಾ ಸುಫಾಲಿಸೋ ಬೋಗಾ ಲಿಸೋ ಚುಸಪೋ ದೇಹಂ ಕಿ ಆಲಸಕವೇ ಇರಕೊಂಡಾ ಚತರದಲ್ಲಿ ಬೋಗಾ ಸುಸೇಂ ಕೊಡಿ ದೇವ ಪರಿಚಯ ಕೊಂಚ ಚುಸಪೋಯಿ ತರೋ ಇಂ ಜಿಯಲಿ ಆ ದೇಹಂ ಮಿಂಚಿ దానికి సమాధి కట్టి ఆ సమాధి ఆ విగ్రహాలు పెట్టి పూజలో చేస్తాం చచ్చిపోయిన వాళ్ళ విగ్రహాలు పెట్టి ఇది చంద్రుడిని చూసావే ఈ లోకంలో జరిగేటువంటి చర్యలన్నింటినీ ఉటంకించి చాలా పరుషమైన పదజాలంతో ఖండించారు శంకరాచార్యుల సమాజం ఎదుగుతున్నది అలాంటి సమాజంగా లేదు శంకరాచార్యుల సమాజం ఎవరు వ్యాఖ్యాత వర్తనం చేశారు శ్రీరాముడు సమాజంగా శ్రీకృష్ణుడు సమాజంగా ఈరోజు హృషికేశ్వరుడు ఎన్నో ఉండాలంటే సమాధులతో నిలిచిపెట్టాడు ఈ స్వామి సమాధి ఆ స్వామి సమాధి ఇది కొత్తగా వచ్చింది ఇది ఆసురీ సమాధి దేహం మట్టిలో కలిసిపోతుంది మహాత్ముడు బ్రహ్మలో కలిసిపోయాడు సమాధిని ఏమి కడతారు దేహానికి సమాధానం కల్లా బ్రహ్మ సర్వవ్యాపకము దానికి సమాధానం కల్లా ఏంటి సమాధానం ఈ సమాధులు కట్టడం అనేది ఇది ఆసురుని ఉపనిషత్తు ఇంకో మాట ఇది మీకు ఈజిప్ట్లో ఫారోస్ నిర్దేశించి అంటే అది అప్పట్లో దొరక పోరాటంలో కూడా వచ్చింది అది అదేమిటంటే అక్కడ ఫారోస్ ఏం చేసేవారంటే ఆ పెట్టిని నిలబెట్లో ఆ పెట్టి చుట్టూ బంగారు ఆభరణాలు ఎందుకంటే బియ్యము ధాన్యము పప్పులు పులు అన్ని వంట సామాగ్రి అన్నా లోపల పెట్టారు ఎందుకంటే పాపం భోజనానికి ఇబ్బంది పడుతున్నాం ఎవరు భోజనం ఈ రకంగా చుట్టూ ఆహారపు దినుసులు పెడతారు ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఆ శవాన్ని పాత పెట్టి అక్కడ అన్నం ఉండి పెట్టేసినాను ఇలాంటి ఏవో చేసుకుంటారు ఇవన్నీ కూడా ఆసుడీ ఉపనిషత్తు ఆ ఆసుడీ ఉపనిషత్తులో ఇష్టమే రాసుకుని వాళ్ళన్నింటికి దూరంగా ఉంటే ఆ రకమైన మహాత్ములు నాకు స్వామి రామశుక్రాస్తి ఆ స్థాయికి చెందిన మహాత్ముడు స్వామి రామతీర్థ రామశుక్రాస్తి మహారాజ్ ఇలాంటి వాళ్ళు పుట్టింది ఆ ఆసుర్య ఉపనిషత్తు యొక్క గంధము కూడా ధర్మంగా జాగ్రత్త దేహమును ఏ విధంగా పూజించినా ఇప్పుడు బతుకున్నప్పుడే దేహానికి పూజ కాషస్గా ఉన్నాయి ఏదో శుశ్రూష చేయమన్నారు తప్ప పర్సనాలిటీ వర్షిప్ వేరు శుశ్రూష వేరు పర్సనాలిటీ వర్షిప్ ఇస్ ప్రొహిబిటెడ్ బతుకున్నప్పుడే పెద్ద ఆయన కదా మమ్మల్ని కష్టపడుతున్నాడు ఆయన ఎన్నో సేవ చేద్దామని ఉందా ఆ చైతన్యానికి ఆ ప్రాణశక్తికి సేవ తప్ప దేహానికి కాను కాదు చచ్చిపోయిన తర్వాత ఇంకేం సేవ చేస్తాను ఎవరు చేస్తారు సేవ ఇది ముప్పై ఏళ్ళతో వెళ్ళిపోయాడు నేను ఉంటే మీకు అంతా గుర్తు చేస్తున్నా ఆంధ్రాన్ని అడుగు పెట్టాను హిందువులు వెనక్కి వెళ్ళాడు సగం దూరం వెళ్ళేప్పటికీ ఆయన డౌట్ వచ్చింది విరోచనులేమో దేహమే ఆత్మని వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరికీ స్నేహం కూడా కలిసింది ఈ మధ్యలో వాళ్ళ స్పర్ధలో మర్చిపోయాడు నోట్స్ సరి చూసుకుంటే దేహమే ఆత్మని చెప్పాడు అలాగే మేము కరెక్ట్ ఏమో సరే వాడి దాకా వాడు వెళ్ళాడు నా దాకా నేను వెళ్ళి దేవతకి చెప్పాలి కానీ నాకు డౌట్గా ఉంది దేహం ఆత్మలా ఉంది దేహం నశిస్తుంది కదా నాహమత్ర భౌత్యం పశ్చాలి ఇది ఆత్మ అయితే ఇటువంటి ఆత్మ ఇది యోగ్యమైన ఆత్మ కాదు ఇది ఇది అమృతం ఎలా అవుతుంది అభయం ఎలా అవుతుంది అని వెనక్కి వచ్చాను వెనక్కి వస్తే ఆయన మళ్ళీ చూశాడు ఏమిటి ఎలా వచ్చాం అంటే మీరు చెప్పిన ఆత్మ నాకు కొంచెం గడబడిగా ఉందండి సరిగ్గా తేడాగా ఉంది దేహం ఆత్మగా ఉంది అని అంటే ఆయన అనుకున్నాడు నేను దేహం ఆత్మని ఎందుకు చెప్పాను నేను చెప్పలేదు నేను చూపులో ద్రష్ట ఉన్నాడు ఆ చూపు యొక్క ద్రష్టని ఆత్మని చెప్పాను తప్ప దేహం ఆత్మని నేను చెప్పాను చూపుకి ముందున్నది ఆత్మ నేను చెప్పలేదు చూపుకు వెనకాల ఉన్నది ఆత్మని నేను చెప్పాను వీడు మూర్ఖులు అర్థంలో చూసుకొచ్చి దేహమే ఆత్మ కదా వీడి హృదయంలో ఇంకా కాలుష్యం చాలా ఉన్నది నేను ఇలా చెప్తున్నానంటే నేను ఈ మధ్యన ಈಗ ಯುದ್ಧ ನಡೆಯ ಅಕ್ಷರಶಃ ಭಾಷೆಯನ್ನು ಸಹ ನಡೆಯ ನಾಲ್ಕು క్రితమే జరిగా రోజు అదే పని మీద పెట్టిస్తారు కదా రోజులు ఇదే పని దాంతో అంతా నాకు గుర్తుంది చెప్తున్నాను సో వీడు ఇంకా చాలా కాలుష్యం ఉంది మీ మనస్సులో అని ఆయన ఏం చెప్పాడంటే ఇంకో ముప్పై ఏళ్ళు బ్రహ్మచర్యం చేసి చేస్తాం పోయి గార్డెన్ ఉంది కదా ఆ మొత్తం చేసి ఆ తర్వాత బతుకు మా అమ్మగారికి ఏదో పూర్ణం కావాలి తెచ్చిపెట్టి పాలు అంటూ పెట్టేశారు మళ్ళీ ముప్పై ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చి అడిగారు అయితే ఆయన ఉన్నారు చూడు నువ్వు స్వప్నం చూశావు కదా స్వప్నంలో ఏది సత్యము ఏది అసత్యము అన్నది వివేచన చేసుకో అసత్యము అన్నీ తెలుస్తున్నాను ఈ అసత్యములన్నింటినీ ప్రకాశింపజేసే సత్యమేదో అదే ఆత్మ ఆలోచించుకోండి వీడు అనుకున్నాడు స్వప్నంలో ఎవరో అనుకుంటాడు ఇండియా చేసిన వాడు వాడు ఆత్మ కొంత దూరం వెళ్ళిన వాడు ఎలా ఆత్మ అవుతాడు స్వప్నంలో మహారాజే బయటకు వచ్చేవాడు దగ్గర అవుతున్నాడే అని మళ్ళీ అంటే మళ్ళీ తప్పుగానే అర్థం చేసుకున్నాడు మీరు ఒకసారి ఆ చదువుకి తీసి చూస్తే తెలుస్తుంది తప్పుగా అర్థం చేసుకుని మళ్ళీ అనుకోవచ్చు అర్థం చేయాలి ఇది సరిగ్గా లేదే ఆయన అంటే ఆయన సంతోషించాడు తప్పుగా అర్థం చేసుకుని తన తప్పును తానే తెలుసుకుని వెనక్కి వచ్చాడు తన తప్పును తానే తెలుసుకుని వెనక్కి వచ్చాడు కాబట్టి యోగి కానీ చెప్పింది సరిగ్గా తెలుసుకోలేకపోయాడు కాబట్టి అయోగి ఇంకా కొంత అయోగ్యత కలదు ఇంకో ముప్పై ఏళ్ళు బ్రహ్మచర్యం ఆ ముప్పై ఏడు బ్రహ్మచర్యం తొంభై ఏడు బ్రహ్మచర్యం అప్పుడు ఆయన చెప్పాడు నిద్రావస్థ ఎందు ఏది ఉందో అది ఆత్మ నిద్రావస్థలో ఏది మిగలలేదో అదంతా నిత్య నిత్యక నిర్వచనం అడిగాడు ఏదేదైతే నీకు అనుభవానికి వచ్చి నిద్రావస్థలో అనుభవానికి రాలేదో అదంతా మిథ్య నిక్షేపదర్శనం ఎలా ఉంది ఇది ఎలా ఉందంటే కొంచెం ఆలోచించి అన్నట్లయితే కమిటీ పోటీ యథార్థం ఏది ఏది నిద్రావస్థలో మీకు అనుభవానికి రాలేదో మరొకటి అనుభవానికి వచ్చి నిద్ర యొక్క అనుభవానికి ఏది రాలేదో అదంతా ఇచ్చే అయితే ఇంకేముంది ఏది ఉందో అది ఆత్మ అని చెప్పారు మళ్ళీ వాపసు వచ్చారు శూన్యం ఆత్మ ఎలా అవుతుందండి నిద్రలో శూన్యము కదా అప్పుడు ఆయన ఈ పాపసాలు బుద్ధిమంతులు దోషాలను తొలగాయి శూన్యం దగ్గర తత్వం దగ్గర కొంచెం కన్ఫ్యూషన్ ఆ యొక్క కన్ఫ్యూషన్ అనేది అది కూడా పోతే సరిపడుతుందని పోయి ఇంకో పదకొండేళ్ళు బ్రహ్మచర్యం ముప్పై నాలుగు తగ్గించేసి పదకొండేళ్ళు పోయి పదకొండేళ్ళు బ్రహ్మచర్యం చేసి వచ్చాక మళ్ళీ పూజిస్తే నేను కృతార్థుడు నాకు తెలిసినది అని ఆయన దాన్ని ఆయన నూట ఏకశతం అంటే ఒక వందని కాదు ఒకటి వంద ఒక వంద కాదు ఒకటి వంద అంటే నూట ఒక్కటి ఏకశతం నూట ఒక్క సంవత్సరాలు బ్రహ్మచర్యం చేసి ఇంద్రుడు జ్ఞానాన్ని పొందినాడు అని మనకి ఉపాఖ్యానం చెప్తాం కాబట్టి ఇంద్రుడు ఏమో అక్షిత్వం ఉన్నది మోక్షం ఉండదు విద్యార్థి చేసే పొరపాట్లన్నీ చేస్తున్నాడు పొరపాట్లను దిద్దుకుంటున్నాడు ఇవన్నీ చేస్తున్నాడంటే విగ్రహం కూడా ఉండాలి తప్పనిసరిగా మన మెయిన్ పాయింట్ ఏమిటంటే ఆత్మజ్ఞానం ముందు అధికారం గురు त्वनुसंस्कृतरघुमससार धीः भगवो ब्रह्मेति ఇది తైత్రీయోపనిషత్తు వరుణుడు దేవత ఆయన గోపడుతున్నారు వరుణుడు గోపడుతున్నారు అంటే విగ్రహం ఉన్నారు కొన్ని విగ్రహాలంటే కొడుకుంటే ఆ కొడుకు పేరు భృగు భృగు మహర్షి ఈ భృగువు తండ్రి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి నాయనగారు నాకు బ్రహ్మను బోధించు అధీహి అంటే మీరు ఒకసారి బ్రహ్మను గుర్తు చేసుకోండి నేను గుర్తులో ఆచార్యులకి వెళ్ళాయా నేను వ్యాకరణ సూత్రాలతో ఒకసారి అది అడిగితే నేను నాకెందుకు గుర్తు చేసుకోవడం కోసం కాదు మా కోసం కాబట్టి అధీహి అంటే స్మర నా కోసం నా కోసం మీరు ఒకసారి స్మరించండి అని అడిగారు అధీహి అనే పదం అలాంటి దాని అర్థం అధ్యాపయ అర్థం లేదు దాంట్లో అధీహి అంటే లేదు ఆ నిత్యులు మీరు సంపాదించాలి ఈ మార్గంలో ఎనివే అని కోరాడు కోరితే ఆయన సరే ఇక్కడ మళ్ళీ ఆశ్చర్యం ఇప్పుడు మీరు ఎవరైనా నేను అడుగుతాను మీరు ఒక ఆయన దగ్గరికి ఏమంటే నాకు దేవుడి గురించి చెప్పండి అని అడిగారు ఆయన ఎవరు ఓ వైష్ణవాచార్యుడి దగ్గరికి వెళ్ళి చెప్పంటే ఏం చెప్తాడు ఎలా చెప్తాడు అదే తిరుపతిలో ఉన్నాడు నా దేవుడు అలా అది ఇలా చెప్తాడు అలాగే చెప్తాడు ఒక ఆయన ఉండేవాడు ఆయన తపస్సు చేయించేవాడు వాళ్ళందరూ చేత పద్ధతి మంచిదే ఏదైనా కొంచెం కష్టం వచ్చి ఏదైనా కష్టంగా ఉంది అయ్యా మహాశయ ఈ కష్టం వచ్చింది మీరు ఏదైనా ఉపాయం చేయండి అంటే ఆయన ఏం చెప్పేవాళ్ళంటే ఓ టెంపుల్ అక్కడ గద్వాది టెంపుల్ హనుమంతు టెంపుల్ ఆ టెంపుల్ సంవత్సరానికి ఒకేసారి తెలుస్తారు ఒకే రోజు తెలుస్తారు అసలు ముందు రోజు రాత్రి తెలుస్తారు నెక్స్ట్ డే రాత్రి క్లోజ్ చేసేస్తారు ఆ రాత్రి ఆ మొగలంతా కూడా పూజలో ఉన్నాయి జాతర Sammakka Sarakka something like that Hanumanthu temple అక్కడ ఎవరో ఒకరు క్లోజ్ చేసి ఉంటుంది ఆ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఉండి ఆ హనుమతుని సేవ చేయండి అక్కడ ఎలా ఉండడం ఏముండదు అక్కడ నేను వెళ్ళాను అక్కడ అలాగే ఈ మంటపంలాగా ఉంటుంది అంటే పైన రూఫ్ ఉంటుంది పాతకాలపు రూఫ్ రాళ్ళతో మండలాలతో ఆ రూఫ్ కింద వంటాది పెట్టుకుని రాళ్ళు పెట్టుకుని పొలంలో పెట్టుకుని నాలుగు మెట్టుకుని ఉండేసుకుని తిని ఆ హనుమంతుడి చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఆ మంటపంలోనే ఏదో తలకాయ తలకంలో కరడా ఏదో పెట్టి పడుతుంది కదా సమీపంలో తుంగభద్ర అన్నది కలదు పక్కనే ఉంది తుంగభద్ర ఒక అరమైన దూరం వెళ్ళి ఆ తుంగభద్రలో స్నానం చేసుకుంటూ ఉంటాం ఒండుకు తినడం హనుమంతుడి మంత్రాన్ని జపించడం లేకపోతే సుందరకాండ పారాయణ చేసుకోవడం ఆ రకంగా మనం ఇచ్చేది అని చెప్తారు బాగానే ఉంది కదా అలాంటి తపస్సు చేయించేవాళ్ళే కాబట్టి ఆచార్యులు ఏం చేస్తారంటే దేవుడి గురించి చెప్పమంటే ఏదో తిరుపతి వెళ్ళి అంగప్రదక్షిణం చేయం లేకపోతే అరుణాచలం అరుణాచలం నుంచి కొంత నయం అది కొంత ఆత్మస్వరూపానికి సంబంధించి అయితే కైలాస్ వెళ్ళి అక్కడ చుట్టూ తిరిగిరాను అయితే నర్మదా నర్మదా పరిచయం మరీ డేంజరస్ అది పదివేలు అదే ఇప్పట్లో తెలియదు గోవర్ధనకి చుట్టూ తిరిగిరాను లేకపోతే వైష్ణవదేవికి వెళ్ళి అక్కడ పూజ చేసుకుంటాను అలా చెప్తాను ఈ వెళ్ళి అడిగాడు అధీన భగవత్ పరమాత్మకు దిగినది నాది తోచ తస్మా పరవాదియ తోచ తస్మా ఏతత్రో వాచా అదనుగొర్కుని విషయాని చెప్పాడు ఎవరు ఎవరు కాని కొరము అన్నం ప్రాదేతు క్షోబ బ్రహ్మ నోవా చెబితి అటో రూపంలో బ్రహ్మ అన్నం అంటే ఆహారం ఈ ఆహారం లోను అర్థమేస్తుంది ప్రాణం దేహంలో ఉంది ప్రాణం మనహ విజ్ఞాన శక్తి కలదు తెలుసుకునే సామర్థ్యం ఉంది వాచం పలికే సామర్థ్యం ఉన్నది ఆ పలుక ఎక్కడి నుంచి వస్తుంది ఇది నువ్వు పరిశీలించుకో ఆ లోపల ఉండే ఒక మహాశక్తి నుంచి ఇవన్నీ వస్తున్నాయి అదే బ్రహ్మాండం నిజంగా ఉపనిషత్తులుగా అధ్యాత్మ విద్య ఇక్కడ బాహ్యంలో ఇది నేను లేదంతా అంత అది అలాగే ఎంత ఆశ్చర్యకరంగా ఉందో నా సమాధానం వెరీ ఇంట్రెస్టింగ్ ఆ తర్వాత ఇంకా ఏమైపోయింటే తపస బ్రహ్మ విజిజ్ఞాసస్వ ఆలోచన తప ఆలోచన ఆత్మ విచారం చేయాలి చక్కగా ప్రతి రోజు ఆత్మస్వరూపాలు విచారం చేస్తూ ఉంటాం అంటే శ్రవణము మననము విజిజ్ఞాస ఈ ఆత్మ విచారం చేసినట్లయితే బ్రహ్మ ఏ హృదయంలోనే ఆత్మరూపంగా విశ్లేషిస్తుంది కొంచెం ఆ టాపిక్ వచ్చింది కాబట్టి ఇతర విషయాలు మీకు నేను చెప్పాను బట్ మెయిన్ పాయింట్ ఏమిటంటే వరుణుడనే దేవత తాను తెలుసుకున్న బ్రహ్మతత్వాన్ని తన కుమారుడికే బోధించినాడు భృగు కూడా దేవతే ఋషి దేవఋషి కాబట్టి దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది దేవతలకు అధికారము కాదు యదతి కర్మసు అనధికార కారణముక్తం न देवानाम् देवान्तराभावात् इति न ऋषीणामार्षेयान्तराभावात् జేవిని మహర్షి రెండు సూత్రాలని ప్రవచించారు ఇది పూర్వమీమాంస సూత్రాలు నెంబర్లతో సహా ఇచ్చారు జేవిని సూత్రాలు ఆయన ఏమన్నాడంటే దేవతలకి కర్మ చేసే అధికారము లేదు కర్మసు అనధికార కారణం కర్మసు కర్మ అధికారం లేదు ఇప్పుడు అగ్నిహోత్రం అనే కర్మ ఉన్నది ఈ అగ్నిహోత్ర కర్మని ఇంద్రుడు చేయొచ్చునా అగ్నిహోత్ర కర్మ చేసి అధికారం ఇంద్రుడికి ఉందా లేదు ఎందువల్ల అగ్నిహోత్ర కర్మలో హోమం చేస్తారు ఏమని ఓం ఇంద్రాయ స్వాహ అని హోమం చేస్తారు ఆ ఆహుతి ఇంద్రునకు సమర్పితమవును కాక సరే హోమం చేసేవాడు మనిషి ఇంద్రుడు దేవత బాధ్యత ఇప్పుడు ఇంద్రుడే కూర్చుని హోమం చేస్తే ఆయన ఏ ఇంద్రుడికి సమర్పిస్తాడు తనకి సమర్పించడం కూడా ఈ ఆత్మ అనే మాట మీరు పక్కన ఇది కర్మ శాస్త్రం అక్కడ ఆత్మ అంటే ఏమో కర్మ ఏం మిగలదు అంచేత కర్మ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆత్మ అని అనుకోండి ఎందుకంటే అంతా గడబడైపోతుంది ఏదో దేవి అంటాడు దేవి మా మణిద్వీపం అంటాడు అది అంటాడు అక్కడికి వెళ్ళి వీళ్ళ ఆత్మ అంటే ఆ మొత్తం ప్రసంగం అంతా కూడా ఎక్కువగా ఉండదు అది అది డిస్టర్బెన్స్ కూడా కాబట్టి ఇంద్రుడు ఉన్నాడు కాబట్టి ఆత్మకి సమర్పి ఆత్మ అనే మాట లేదు okay the word is not there it is not there ఇప్పుడు ఇంద్రుడు హోమం చేయాలి ఇంద్రా స్వాహ అని హోమం అదే చేయాలి హోమం ఎందుకంటే వేదంలో మంత్రం ఫిక్స్ అయింది నువ్వు మంత్రం మార్చడానికి వీల్లేదు ఇప్పుడు ఇంకో ఇంద్రుడు ఉంటే ఈ ఇంద్రుడు హోమం చేయడు ఇంకో ఇంద్రుడు లేడు కాబట్టి ఈ ఇంద్రుడికి కర్మ ఇంద్రు అధికారం లేదు అదే ఆయన ఆర్గ్యుమెంట్ దేవా దేవతాంతరాభావాత్ ఇంకో దేవత లేదు కాబట్టి దేవానా దేవతలకు కర్మణి అధికార ఇక ఋషి ఋషి ఇప్పుడు మనం నారద భక్తి సూత్రాలు చదువుతాం నారదుడు ఏ భక్తి సూత్రాలు చదువుతాం అంటే నారదుడు మళ్ళీ నారద భక్తి సూత్రాలు పుస్తకం చదవడం వరకు బాగానే ఉంది మనం ఋషికి పూజ చేస్తాం సో గాయత్రి జపం చేసే ముందు విశ్వామిత్రుడు ఋషి అని పూజ చేస్తాం విశ్వామిత్రుడు జపం చేయాల్సి వస్తే ఆయన ఋషిని పూజించాలి ఏ ఋషిని పూజిస్తాడు విశ్వామిత్ర ఋషిని పూజిస్తాడు అది అది ఆత్మనే మాట ఉంటుంది ఇప్పుడు విశ్వామిత్రుడి కంటే భిన్నంగా ఇంకో విశ్వామిత్రుడు ఉన్నాడా కాబట్టి ఆ విశ్వామిత్రుడు ఈ గాయత్రి ఉపాసన చేశాడు అన్నాడు అనుట పోసాడు ఉపాసన చేయాలంటే ఋషిని మీరు స్మరించి ఉపాసన చేయాలి హయగ్రీవ అగస్త్య సంవాదే లలితా సహస్రం లలితా సహస్రనామానికి విషయం ఎవరో తెలుసిన మీకు అగస్త్య ఋషి ఇప్పుడు అగస్త్యుడు లలితా సహస్రనామాలు పారాయణ చేస్తాడా చేస్తే ఏ ఋషిని స్మరిస్తాడు చూడండి లలితా సహస్రనామాలు మీరు నేను పారాయణ చేయాలి కానీ అగస్త్యుడు కాదు ఎందువల్ల అగస్త్యుడు ఋషిని స్మరించాల్సి వస్తే అగస్త్యుడు వేరే ఇంకోహడు లేడు కనుక ఆయనకి అధికారము లేదు రాజుగారికి పెన్షన్ అధికారం ఉన్నదా అంటే లేదు అందరికీ పెన్షన్ ఇచ్చి ఆయన ఆయనకి మళ్ళీ ఆయన పెన్షన్ ఇచ్చుకోవడం ఉండదు నా ఆర్షేయాంతరా ఆర్షేయాంతరాభావాద్ ఆర్షేయము అంటే ఋషి పరంపర ఈ ఋషికి ఇంకో ఋషి పరంపర ఉండదు కాబట్టి ఋషులకి కూడా ఈ కర్మాధికారము లేదు అని వాళ్ళు అలా చేయించారు దేవతలకి లేదు ఋషులకి లేదు మనుషులకు మాత్రమే ఉన్నది అని చెప్పారు అదే ఆర్గ్యుమెంట్ని మీరు ఆత్మ విజయ విద్యకు అప్లై చేయొద్దా చేయాలా అక్కర్లేదా అంటే అక్కర్లేదు అంటున్నారు విద్యా విద్యాస్వస్తి విద్యల ఎందు విద్యలంటే భూమ విద్య సద్విద్య ఇటువంటి దహర విద్య ఆత్మస్వరూపానికి చెందిన విద్యలు విద్యాసు బహువచనం ఉన్న కోసం విద్యలయంలో ఈ సమస్య లేదు ఎందుకో తెలుసిన ఇంద్రుడికో ఆత్మ ఉన్నది వరుణుడికి ఆత్మ ఉన్నది నాకు ఆత్మ ఉన్నది నీకు ఆత్మ ఉన్నది దోమకి కూడా ఆత్మ ఉన్నది పైగా ఈ అన్ని ఆత్మలు ఒకే ఆత్మ అదే పరమాత్మ ఆ సంగతి నేను తెలుసుకోవాలి ఇంద్రుడు తెలుసుకోవాలి వరుణుడు తెలుసుకోవాలి కాబట్టి ఇంద్రుడు కూడా వేదార్థం చదువుకోవాల్సిందే కనుక కర్మయందు ఇంద్రుడికి అధికారం లేదు అంటే మాకే అభ్యంతరం లేదు ఉపాసన ఎందు ఇంద్రుడికి అధికారం లేదు అంటే మేము మాట్లాడము ఓకే వేదాంతములందు ఇంద్రుడికి అధికారం లేవన్నామంటే మాత్రం మర్యాద తప్పదు ఆ జోలికి రావద్దు ఈ టాపిక్ కాదది నేను చెప్తాను నేను ఇంద్రుడికి కూడా అధికారము కలదు నహి ఇంద్రాదీనా విద్యాసు అధిక్రియమాణానా ఇంద్రుడు కర్మ చేయాలి అని మీరంటే కర్మ మొదలు పెడితే ఆ ఇంద్రుడు ఏం చేయాలి ఇంద్రుడికి ఏదో సమర్పించాలి కాంట్రడిక్షన్ వస్తుంది ఉపాసన చేయాలి అని మీరంటే ఆయన ఉపాసన మొదలు పెడితే ఆ అగస్యుడు ఇంకో అగస్యుడిని స్మరించాలి అని కాంట్రడిక్షన్ వస్తుంది అలాంటి ఇబ్బంది ఇక్కడ ఏం లేదు ఇంద్రుడు జ్ఞానమును పొందవలేము అనుకున్నాడు అనుకోండి మరో ఇంద్రుడు ఎవడైనా వస్తాడా ఈ జ్ఞానంలో రాదు నో ఒక ఋషి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అనుకుంటే మరో ఋషి ఎవడైనా వస్తాడా ఈయన మరో ఋషికి ఏదో సమర్పించాలి అది కుదరదు కదా అని ఆర్గ్యుమెంట్ కాబట్టి ఒక ఇంద్రుడిని ఉద్దేశించో ఒక ఋషిని ఉద్దేశించో ఒక దేవతని ఉద్దేశించో ఫలానా పని చేసి అప్పుడు మనం దేవ ఆత్మస్వరూపానికి ముందుకు వెళ్ళాలి అనేది ఏమీ లేదు ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పుడు ఇంద్రుడు దేవతలు ఋషులు అందరూ కూడా అందరూ అందరికీ అనుకుంటారు అలాంటిది వ్యవస్థ ఏమీ లేదు ఇక్కడ ప్రతివాడు కూడా తన హృదయంలో ఆత్మ చైతన్య రూపంగా ఉన్న పరమేశ్వరుని తెలుసుకుంటే దానికి ఇంద్రుడైనా ఒకటే వరుణుడైనా ఒకటే దేవతైనా ఒకటే ఋషైనా ఒకటే మనిషి అయినా ఒకటే పశువులైనా ఒకటే అని అనద్దు ఎందుకంటే వాళ్ళకి సంభవం కాదు సంభవం అవ్వాలి పురాణంలో ఉంటే కథలు చెప్పచ్చు సంభవం కానక్కర్లేదు పురాణంలో ఏది సంభవం ఫోటో నుంచి ఆ చపాతీ వచ్చిందంటాడు సంభవాత్ అనే మాట గురించినాక సంభవాత్ అనే మాట లేదా నీకు ఎలా చేతనైతే అలా ఊహించుకుంటూ పోవడమే సంభవమా కాదా అనే మాట అక్కర్లేదు కథలు కాబట్టి అక్కడ అలా కూడా సంభవం అవ్వాలి ఇంద్రుడు కర్మ చేయడానికి సంభవం అవదు ఋషి ఉపాసన చేయడానికి సంభవం అవుతుందా అవదు వాళ్ళిద్దరూ కలిసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడానికి సంభవం అవుతుందా అవుతుంది కాబట్టి వాళ్ళకి అధికారులు కాదు మనకి కూడా అధికారం కాదు ఈ మొదటి భాగం అలా తీసుకుంటే దేవతలకు అధికారం ఉందా లేదా అని మీరు అనిపిస్తుంది మీరు కొంచెం ఓపిక పడితే ఇంకా అనేకములైన విషయాలు మనకు వస్తాయి